ఏం సమాహితచిత్తేన కిం విజ్ఞేయం ఇది ఉచ్యతే భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి భోక్తారం యజ్ఞానాం తపసాం చ కర్తృరూపేణ దేవతారూపేణ చ సర్వలోకమహేశ్వరం సర్వేషాం లోకానా మహాంతం ఈశ్వరం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం సర్వప్రాణినాం ప్రత్యుపకారనిరపేక్షతయా ఉపకారిణం సర్వభూతానాం హృదయేశయం సర్వకర్మఫలాధ్యక్షం సర్వప్రత్యయసాక్షిణం మాం నారాయణం జ్ఞాత్వా शान्तिम् सर्वसंसारोपरतिम् रुच्छति प्राप्नोति इति श्रीमहाभारते शतसाहस्र्याम् संहितायाम् वैयासिक्याम् भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यगोविन्दभगवत्पूज्यपादशिष्य श्रीमच्छङ्करभगवतः कृतौ श्रीमद्भगवद्गीताभाष्ये प्रकृतिगर्भो नाम पञ्चमोऽध्यायः